സുപ്രഭാതം നിസാംഗ ദാം The hymn sung to awaken the hymns from his yoga nidra. Every morning in Tirumala, the temple ritual begins with this holy prayer to Venkateshwara. Traditionally, the priests are brought to the temple early in the morning by a cowherd the priest in whose custody the keys are kept, along with the jar, the Vaishnavite Guru, and the temple authorities, hang the keys over to Jai Vijayas, the images of the Dwarapalakas, and offer their prayers to them. भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्ते तथा भगवतः कर्मणा भगवत अनुज्ञाप्य चण्डादिद्वारपालभ्यो नमः अनुज्ञाप्य Now the cow had opens the doors of the sanctuary. कालपाक नमाचार्योङ्ग् ओ निरङ्गनाद विद्महे निराबाधाद भीमहि अन्नस्ते निवासप्रसादजादे ओ कौसल्यासप्रजा प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यम् दैवमान्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यम् दैवमान्निकम् उत्तिष्ठात्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु उत्तिष्ठात्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु मातः समस्त जगताम् मधुकैरवारे कक्षाविहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेशरजिते तव सुप्रभातम् मातः समस्तजगताम् मधुकैरवारे कक्षाविहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेशरजिते तव सुप्रभातम् తవసు ప్రధానరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే ఇది శంకరేంద్రమదితాభిరక్షిణే వృషశైలనాథే దళానిఘే అత్యాదిసప్తరిధజస్తముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరా पादानि पादारपादयुगमर्चयितुम् प्रपन्नाः श्रेणाद्विषरविभो सुप्रभातम् पञ्चाननाद्यभवदम् मुखवासवाद्याः त्रैविक्रमादिचरितम् विबुधा कुर्वन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् ేషాక్షిజగరవిభోసవసుప్రభాతం వీరత్రపుల్లదరదేరుహనారికేళపూకద్రుమాదిపుమనోహరపాలికానాం పారాదిబంధమనిలస్తహ దివ్యగంధైः శేషాక్షిజగరవిభోసవసుప్రభాతం ఉల్లీల్యనేత్రయుగముత్తమ పంజనస్థాः तव सुप्रभातम् उन्मील्यनेत्रयुगमुत्तमपञ्चरस्ताः पात्रावशिष्टकदलीफलपादसानि भुक्ता सलीलमथकेनि सुखाः पठन्ति शेषाद्रिशेखरविभो तव सुप्रभातम् तन्त्रे प्रकर्षमधुरस्वनजा विपञ्चा राजत्यनन्तचरितम् तव नारदोऽपि भागासमग्रमथकृत्कलचाररम्यम् शेषाब्धिशेखरविभो तव सुप्रभातम् परिङ्गावलीकमकरम् धरतारुविद्धङ्गारगीतनिरदैः सह सेवनाय निर्यात्युपाम् वसरतीकमलोदरेभ्यः शेषाब्धिशेखरविभो तव सुप्रभातम् योषागणेन वरदध्रिविमध्यमाने ఘోరాలజేరుదిమంతన తీవ్ర ఘోరా ఘోరాకలిం విదధతే గగుభక్తకుంభా శేషాద్విశేషర విభావసు ప్రభాతం పద్వేష విత్తశత హర్తం శ్రియం భువనజస్త నిజాంగరథ్యా దేవీ నినాదమివ విభ్రతి జీవనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నవీస్తవరదాఖిల లోకబంధ శ్రీ भीमेङ्गदादनपदे तव सुप्रभातम् भीमन्नभीष्टवरदाखिललोकबन्ध ीष्टीनिवास जगदेकधयैकसिन्ध श्रीदेवतागृहभुजान्तरबिन्दमूर्ते श्रीवेङ्कटादनपदे तव सुप्रभातम् श्रीस्वामिपुष्करिणिका प्रवनिर्मलाङ्गा वेदाभ्यरोहरविरिञ्च परन्तराध्याः वारे वदन्ति वरवेत्र हतोत्तमाङ्गाः श्रीवेङ्कटाजलपदे तव सुप्रभातम् श्रीवेदशैलगरुडाचल वेङ्कटाद्रिहाराजनाद्रिवृषभाद्रिवृषाद्रिवृद्धाम् भाग्यान्तरीरवसतेरमिदम् वदन्ति श्रीवेङ्कटाजलपते तव सुप्रभातम् कृतानुधर्मरक्षम्बुनाथमपमानधराभिराभाः बद्धाञ्जलिप्रविरधम् निजशीर्दवेदाः श्रीवेङ्कटाजलपते तव सुप्रभातम् भागेषु ते दिहकराज मृगाधिराज नागाधिराज गजराज हराधिराजाः स्वस्थाधिराज महिमाधिकमर्थयन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सूर्येन्दुभौमबुधवाक्प्रतिघात्यशौरिस्वक्भारुदेतु శ్రీవేంకటాచలపతే తమ సుప్రభాతం త్వత్పాదూని భరితస్ఫురితోత్తమాంగా త్వజ్జాభవర్గనిరపేక్ష నిరాంతరంగా త్వత్పాదపాకలనజా పులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తమ సుప్రభాతం త్వద్గోకురాగ్రశిఖరాణి నివేక్షమాణా त्वज्जापवर्गपदवीम् परमाम् श्रयन्तः मत्ता मनुष्यभुवने मतिमाश्चरन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीभूमिनाजगदयाधिगुणामृताभ्ये देवाधिदेव जगदेव शरण्यमूर्ते श्रीमन्ननन्दगरुडादिभिरर्पिताङ्घ्रे శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠనాథవ జనార్దన చక్రవాణే శ్రీవత్తకిన్నగత పారిజాత శ్రీవేంకటాచలపదే తవ సుప్రభాతం సుందర దివ్యమూర్తే ुजाम्बुरुहमुद्भवमानदृष्टे कल्याणनिर्मलगुणाकरदिन्दगीर्ते नीवेङ्कटाजलपदे तव सुप्रभातम् नीराजदेवमषतो नृसिंहवर्ण्यम् स्वागम् वदस्तदपोधन रामचन्द्रा शेषाम् शरामयसुनन्दनकर्तिरूप శ్రీవేంకటాచలపదే తమ సుప్రభాతం వేలారవంకఘనదార సుగంధ తీర్థం నిత్యం విదత్తమితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రసిక్తా కృష్ణాంతి తమ సుప్రభాతం భాస్తానుదే త్రిగతాని సరోరుహాణి सम्पोदयम् विनिरदैस्तबुभोरिहङ्गाः देवैस्तवास्तपदमध्युरमङ्गलात्रे भावाश्चयन्ति तपवेङ्कटसुप्रभातम् ब्रह्मादयस्तुरवरास्तमहृदयस्ते तन्तस्तनन्दरमुखास्तव योगिवर्याः भावान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटादलपदे तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवस्य गुणैकसिन्धो सन्तारसागरसपुत्तरनैकसेतो वेदान्तवेद्यनियवैभवभक्तभोज्य श्रीवेङ्कटादलपदे तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवस्य गुणैकसिन्धो सन्तारसागरसपुत्तरनैकसेतो देशान्तवेद्गलितवैभवभक्तभोग्य श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् इत्थम् वृषाचलपदे इह सुप्रभातम् देवानवाः प्रतिदिनम् पठितुम् प्रदत्ताः तेषाम् प्रभातसमये प्रतिलङ्गभाजाम् प्रज्ञाम् परार्थसुलभाम् परमाम् प्रसूते कमला యుగపు దశోయుగ కుంకుమతోని దశారుణితాతులనీలతనో కమలాజ దలోచన లోకపతే విదజీవ వెంకట శైలపతే కమలాకు దశోయుగ भवत्फलसारनिधे प्रतिपालगपामृतशैलपते अतिबेल सजातपदंविधैरनुबेल कृतैरपराधगतैः भरितम् भरितम् मृढशैलपते भरजा कृपया परिपाह्यते हरिवेङ्कटशैलमुदारमते जनताभिमता सुददानददा परदेव कदा गदितान्निगमैः कमलादगितान् कमरङ्गलये మదకోటిమాది ప్రతివల్లభికాభిపత సుఖదాత్మసుదేవ సుతాన్న వరంకలే అభిరామ గుణాగర దాసరథే జగదే గధగధరధీరమతే రఘురాజగ రామ రమేశ విభో మదదో మమదేవ దయాజలధే अवबीत नजनीतरराजतमो निहरम् महनीरमहम् रताग मुखम् सुमुखम् सुहृदम् सुलभम् सुखदम् परुजम् च भमो गदम् अपहाय रथोत्तहदं गमहं न कथं तु नदन्त गदातु भजे विना वेङ्करे ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్న ప్రయత్న ఇదా వెంకటేశం నలాభో నలాభస్తదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్న ప్రయత్న అహం దూరదస్తే బదాంబోదయుగ్మ ప్రణామే సేవాం కరోమి ప్రకృత్య మయా నిత్య సేవా प्रभो वेङ्कटेश अज्ञानिनामजादोषानवेदान् विहितान्हे समस्तत्वम् समस्तत्त्वमने ईशानान्दगता वेङ्कटपदे कृष्णोत् पराम् प्रेदधीम् तत्पक्षस्फलनित्यवासरभिम् रक्षान्त सम्बद्धिनीम् तत्फालङ्कृतपाणिपल्लवयुगाम् तत्पादरस्थाम् श्रियम् वात्सल्यादिगुणोद्बलाम् भगवतीम् वन्दे जगन्मातरम् ईशानाम् जगतोश्च वेङ्कटपते कृष्णोः पराम् प्रेदसीम् तद्भक्तस्थलनित्यवासरधिकाम् दक्षाम् चिदम्बद्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगाम् पद्मासनस्थाम् श्रियम् वात्सल्यादिगुणात्तराम् भगवतीम् वन्दे कृतम् मातरम् श्रीमम् कृपाजलिधे कृतसत्वलोकसर्वज्ञशक्तरसवत्सर सर्वदेशिम् स्वामिम् सुशीलसुरभाश्रितपादिदातश्रीवेङ्कटेशचरणौ शरणम् प्रपद्ये आलोपुरात्मितसुजातसुगन्धिपुष्पसौरभ्यसौरभगौ समसन्निवेशौ सौम्यौ सदा కాళేపి నవానుభావ్యౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే శబ్దాదిదాసు సముదిత్పరసాంగరాగ సౌరభ్యనిర్భర సరోరుగసామ్యవార్తాం సంయక్షుదాహతపదేషు విలేఖయంతౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే ేఖామజత్వదపురాగలజాతవత్ర వజ్రాం కుజాం గురుహ కర్పగ శంఖజత్రయీ భక్తైరలంకృతరౌ పరదస్వసింహైశ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే తామ్రాదరద్విపరాజిత పత్పరాదౌ వాక్యే మహోవిర విభూత మహేంద్రనీరౌ ఉద్యన్నకాంగువిరుదస్తదాంగపాదౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహన సపదిగ్ధమాదరాణౌ కాంతావమాన్మనసదోదరథౌ కుమార్యౌ వెంకటేశ శరణం ప్రపద్యే లక్ష్మీ మహీధరనురూపనితానుభావనీరాజింద్రమహిదీధర శరణం ప్రపద్యే निध्यानमस्कृतिशिवादिकिरीटकोटिप्रत्युत्पतिपरमरत्तमः प्ररोहैः नीराजनादिपुराङ्कटेशचरणौ शरणम् प्रपद्ये विश्वापदे परमजिद्युदिरप्रसन्दौ यौमस्थ उत्सजिति भोज्य गजाप्युपाहस्तौ भूयस्तदे दिनमपानि परप्रतिष्ठौ श्रीवेङ्कटेशचरणौ शरणम् प्रपद्ये ధరణం వ్రజేతే భూజోపి వహ్యమిహతౌ గరదరిధిదౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే మన్మోర్ధికాని పదే విగదాదవీడు శ్రీవేంకటాద్రిగరేశిరసి స్మృతీనాం విత్తే జగన్య మనదాం సమాహితౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అమ్రాయస్తదవనీదలకీర్ణపుష్పౌ శ్రీవేంకటాద్రికరాభనయాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవీదౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే ప్రాయ ప్రపన్న జనత ప్రథమావగాష్టౌ మాతుస్తనా వివసిజోరమతాయమానౌ ప్రాప్తౌ పరస్పర పురా మధురాంతరౌ శ్రీవేంకటేశరణౌ ప్రపద్యే पदाम्बुजेन संसारकारकदगाद्रदभिरञ्जलेन सौम्याभयम् त्रिमुनिनामदर्शितौते श्रीवेङ्कटेशरणौ शरणम् प्रपद्ये श्रीभक्तिजाघटिकजात्मरुभाय भावे प्राप्ते त्वयि स्वजमुखेन दजास्फुरन्ता नित्याश्रिताय निरपत् शनदापमख्यम् इदः कान्ताय कल्याणनिधये निधये पुनराम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् इदः कान्ताय कल्याणनिधये निधये पुनराम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी सविभ्रमालोकसुभ्रो विभ्रमचक्षुषे चक्षुषे सद्बलोकानाम् वेङ्कटेशा మంగళం శ్రీ వెంకటాద్రిశృంగాంగ్రమంగళాభరణ మంగళానాం శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా మంగళం నిత్యాయ నిరవద్రాయ గంజానందచిదాత్మనే సర్వాంతరా श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् त्वतत्सर्वविदे सर्वशक्तये सर्वदेशिने पुरभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम् परस्मै ब्रह्मणे पूर्णरामाय परमात्मने भजन्ते परतत्त्वाय वेङ्कटेशाय मङ्गलम् आकालतत्त्वभक्तान्तमात्मनामनुपश्यताम् अतः राजस्वचरणौ पुंसाम् शरण्यत्रेण पाणिना कृपया दिशते श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् प्रयामतरङ्गिण्यास्तरङ्गैरिव शीतलैः अपाङ्गैः सिन्दते विश्वम् वेङ्कटेशाय मङ्गलम् प्रज्ञोदाम्बरहेतीनाम् गुणमालामूर्तये सर्वार्थिगमनायास्तु वेङ्कटेशाय मङ्गलम् నీ వైకుంఠ నిరక్తాయ స్వామి పుష్కరిణీతటే సమయాన ప్రమాణాయ వెంకటేశాయ మంగళం నీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే సమయాన ప్రమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీమత్సుందర జామాతు మునిమాన సమాధినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాదాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైస్తమోరువైరాచార్యై సత్తు మంగళం